మహావాక్యార్థ విచారణను పురస్కరించుకొని శ్రీ మహాదేవానంద సరస్వతి స్వాముల వారు తత్వానుసంధానములో చెప్పినటువంటి విషయాన్ని కించిత్ అవలోకనం చేద్దాము తత్పదానికి వాచ్యార్థము మరియు లక్ష్యార్థము ఎవరు అని చెప్తూ మాయాది సమష్టి తద్ ఉపహితం చైతన్యం ఏతద్ ఆధార అనుపహిత అఖండ చైతన్యం చ తప్తాయ పిండవత్ ఏతత్రయం అవివిక్తం ఏకత్వేన అవభాసమానం తత్పదవాచ్యార్థో భవతి వివిక్తం అఖండ చైతన్యం తత్పద లక్ష్యార్థో భవతి మాయా అనేటువంటి ఉపాధి మరి ఆ మాయా కార్యమైనటువంటి స్థూల సూక్ష్మ సమష్టి ప్రపంచము దాన్ని అభిమానించేటువంటి ఉపహిత చైతన్యము అంటే సమష్టి స్థూల ప్రపంచము సమష్టి సూక్ష్మ ప్రపంచము మరి స్థూల సూక్ష్మ సమష్టి ప్రపంచానికి కారణమైనటువంటి మాయ ఈ మూడింటిని అభిమానించేటువంటి ఉపహిత చైతన్యం ఏది సమష్టి స్థూలాభిమాని వైశ్వానరుడు సమష్టి సూక్ష్మాభిమాని సూత్రాత్మ మరి ఈ రెండింటికి కారణమైనటువంటి మాయ ఏదైతే ఉపాధి ఉందో దాన్ని అభిమానించేటువంటి ఈశ్వరుడు ఇది మాయాది సమష్టి మరి దీనికి ఉపహిత చైతన్యమైనటువంటి వైశ్వానర సూత్రాత్మ ఈశ్వరుడు మరి వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి అనుపహితమైన అంటే అధిష్టానీభూతమైనటువంటి అఖండ చైతన్యం ఈ అఖండ చైతన్యం చేత మాయా తత్కార్యంతో సంబంధము అన్యోన్య అధ్యాస అయ్యింది ఏ ప్రకారంగా తప్తాయ పిండవత్ తప్పింపబడినటువంటి అయోగోలకం అంటే ఇనుపగోళకం ఇనుప గుండును అగ్నిలో వేసినట్లయితే అగ్ని యొక్క సంబంధం చేత ఇనుప గుండు కూడా ఎర్రగా మారుతుంది అగ్ని ఏ విధంగా ఎర్రగా ప్రజ్వలిస్తూ మనకు గోచరిస్తుందో తనతో సంబంధమైనటువంటి పదార్థాలను కాల్చివేస్తుందో అట్లా అగ్ని ధర్మము అయోగోళకం నందు ఆపాదించబడుతుంది అప్పుడు ఇనుపగుండు కాలుతుంది అంటాం వాస్తవంగా ఇనుపగుండులో దహించేటువంటి గుణం ఉందా లేదు కానీ అగ్ని యొక్క సంబంధం చేత ఇనుపగుండు కూడా కాల్చేస్తుంది ఎందువల్ల అంటే అగ్ని యొక్క సంబంధం వలన అగ్ని ఇనుపగుండులో ప్రవేశించింది ఈ పరస్పర ఆరోపం వల్ల ఇనుపగుండు కాలుతుంది అనేటువంటి వ్యవహారం చేస్తాం అట్లా అఖండ చైతన్యము శుద్ధ చైతన్యము ఈ మాయా తత్కార్యం నందు ఆరోపించి తప్తాయ పిండం వల్ల పరస్పర అధ్యాస చేత ఈశ్వరుడు అనేటువంటి పేరుతో చెప్పబడుతూ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు జగత్కారణము పరోక్షము ఏకము మరియు మాయను తన అధీనంలో ఉంచుకునేటువంటి మాయాధీశుడు అనేటువంటి రూపంలో వ్యవహరింపబడతాడు ఇది అంటే ఈ పరస్పర అధ్యాస చేత ఏదైతే పరోక్షత్వాది ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వరుణ్ణి మనం చెప్తున్నామో ఆ ఈశ్వరుడే తత్పదానికి వాచ్యార్థము అని తెలుసుకోవాలి ఇక వివిక్తం అఖండ చైతన్యం తత్పద లక్ష్యార్థో భవతి ఇక ఆ వాచ్యార్థములోనే అధిష్టానభూతమైనటువంటి అఖండ చైతన్యంను గనక వేరు చేసినట్లయితే ఆ అఖండ చైతన్యం తత్పదానికి లక్షార్థముగా తెలుసుకోవాలి అట్లే తుంపదానికి వాచ్యార్థం లక్షార్థం చెప్తున్నాడు అవిద్యాది వెష్టి ఏతద్ ఉపహిత చైతన్యం ఏతద్ ఆధార అనుపహిత ప్రత్యక్ చైతన్యం ఏతత్రయం తప్తాయ పిండవత్ అవివిక్తం ఏకత్వేన అవభాసమానం త్వం పదవాచ్యార్థో భవతి వివిక్తం ప్రత్యేక చైతన్యం త్వం పద లక్షార్థో భవతి అంటే త్వం పదానికి వాచ్యమైనటువంటి జీవునికి ఉపాధి అవిద్య లేదా అంతఃకరణం అని చెప్పవచ్చు అంతఃకరణం కంటే అవిద్యను చెప్తేనే బాగుంటుంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండిటి కారణమైనటువంటి అవిద్య కారణ శరీరము మరియు దాని యొక్క అవస్థలైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మరి ఈ మూడు శరీరాల అంతర్గతమైనటువంటి పంచకోశాలు మరి ఈ మూడు శరీరాలను అభిమానించేటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞ అనేటువంటి అభిమాని చైతన్యము ఈ సమూహానికి అంతటికి కూడా ఆధారభూతమైనటువంటి అధిష్టానమైనటువంటి కూటస్థ చైతన్యం ప్రత్యేక చైతన్యం వీటన్నిటి యొక్క అవివిక్తత్వేన అవభాసమానం అంటే వీటిని పృథక్ పృథక్గా కాకుండా అన్నిటినీ కలిపి ఏకం చేసి మిశ్రణం చేసి ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నటువంటి తప్తాయ పిండ దృష్టాంతముల వలె మిలిత వ్యవహారం ఏదైతే జరుగుతుందో ఇది తుం పదానికి వాచ్యార్థము ఎవరు జీవుడు ఇక వివిక్తం ప్రత్యేక చైతన్యం పద లక్ష్యార్థో భవతి ఇక వివేకం చేసినట్లయితే విచారణ చేసినట్లయితే వాచ్యార్థంలో విరోధి భాగాన్ని అనావశ్యకమైనటువంటి ఉపాధి తత్కార్యమును అపోహనము అంటే త్యాగం చేసినట్లయితే నిషేధం చేసినట్లయితే ఇక అవశేషంగా అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ ప్రత్యేక చైతన్యమే త్వం పదానికి లక్ష్యార్థము అని తెలుసుకోవాలి ఈ తత్పద త్వం పద వాచ్యార్థములు పరస్పరము అభేదమునకు విరోధములై ఉన్నందువలన తత్వమసి మహావాక్యము భాగత్యాగ లక్షణ చేత అఖండార్థాన్ని బోధిస్తుంది ఏతౌ లక్షార్థౌ ఉపాదాయ సంబంధత్రయేణ సహితం తత్వమస్యాది వాక్యం లక్షణయ అఖండార్థ బోధకం భవతి ఈ తత్పదం యొక్క లక్ష్యము త్వం పదం యొక్క లక్ష్యము అయినటువంటి అఖండ చైతన్యమును తత్వమసి మహావాక్యము మూడు విధములైనటువంటి సంబంధముల చేత బోధిస్తుంది ఆ మూడు విధములైనటువంటి సంబంధములు ఏవి అనంటే నైష్కర్మ సిద్ధిలో శ్రీ సురేశ్వరాచార్యులు ఈ విధంగా చెప్పారు సామానాధికరణ్యంచ విశేషణ విశేష్యత లక్ష్య లక్షణ భావశ్చ పదార్థ ప్రత్యేగాత్మనాం సామానాధికరణ సంబంధము ఒకటి విశేషణ విశేష్య రూప సంబంధము రెండవది లక్ష్య లక్షణ భావ సంబంధము మూడవది ఈ మూడు సంబంధాల చేత తత్వమసి మహావాక్యము అఖండార్థాన్ని బోధిస్తుంది అని చెప్తున్నాడు తత్వమసి అను మహావాక్యంలో తత్ మరియు త్వం అను రెండు పదములు ఉన్నాయి వీటికి పరస్పరము సమానాధికరణ్య సంబంధం ఉంది మరియు పదముల యొక్క అర్థములకు పరస్పర విశేషణ విశేష భావ సంబంధము ఉంది అట్లే రెండు పదములు లేక పదముల యొక్క అర్థములకు అఖండ చైతన్యముతో లక్ష్య లక్షణ భావ సంబంధము ఉంది ఈ మూడు సంబంధముల యొక్క సహాయము చేత మహావాక్యము అఖండార్థమును బోధిస్తుంది అందులో మొట్టమొదటిది సామానాధికరణ్య సంబంధము అనగా భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్థే వృత్తి సమానాధికరణ్య సంబంధ ఏ శబ్దముల యొక్క ప్రవృత్తి నిమిత్తములు భిన్న భిన్నములై ఉండి ఆ రెండు పదములు ఒకే అర్థం నందు తాత్పర్యము గలవయ్యి ఉన్నట్లయితే ఆ రెండు పదములకు సమానాధికరణ్య సంబంధము ఉంటుంది ఈ లక్షణంలో భిన్న ప్రవృత్తి నిమిత్తానాం అని ఇంత భాగం గనక మనం చెప్పకపోయినట్లయితే శబ్దానాం ఏకస్మిన్ అర్థే వృత్తి అని మాత్రం చెప్పినట్లయితే ఘటము కుంభము కలశము అనేటువంటి ఒకే అర్థమును బోధించేటువంటి పర్యాయ శబ్దములను కూడా అఖండార్థ బోధకములు అని చెప్పవలసినటువంటి ప్రసంగం వస్తుంది కాబట్టి భిన్న ప్రవృత్తి నిమిత్తానామని ఇంత భాగము లక్షణములో జోడించాలి అయితే ఈ సామానాధికరణ్య సంబంధమును ఉదాహరణ చేత తెలుసుకుందాము సోయం దేవదత్త అనేటువంటి లౌకిక మహావాక్యమును తీసుకొని ఈ మూడు సంబంధాలను తెలుసుకుందాము ఒకనొక యజ్ఞదత్తుడు అనేటువంటి పురుషుడు పన్నెండు సంవత్సరాల క్రితము కాశీకి వెళ్ళి అక్కడ దేవదత్తుడు అనేటువంటి కాశీరాజుతో స్నేహమును చేకూర్చుకున్నాడు అతనితో పాటు దాదాపుగా రెండు నెలల పర్యంతము అక్కడ ఉండి ఆ కాశీలోని క్షేత్రాలన్నిటినీ సందర్శించుకొని ఆ దేవదత్తుడు అనేటువంటి రాజుతో చక్కటి స్నేహమును కుదుర్చుకొని అతని యొక్క ఆదరాభిమానాలను పొంది రెండు నెలలు గడిచిన పిదప మళ్ళీ తిరిగి తన గ్రామానికి వచ్చేసాడు తన గ్రామానికి తిరిగి వచ్చిన పిదప పన్నెండేళ్ల తర్వాత వారి గ్రామం యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక వృక్షం కింద ఒక అనొక వ్యక్తిని చూశాడు చూసిన వెంటనే స్వయం దేవదత్త అనేటువంటి ప్రతిభిజ్ఞావాక్యాన్ని వాక్యాన్ని ప్రయోగం చేశాడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని సహ అయం దేవదత్త ఈ ప్రతిభిజ్ఞ వాక్యంలో సహ అనే శబ్దము తత్శబ్దం యొక్క ప్రథమ విభక్తి ఏకవచనము పుల్లింగము ఏం చెప్తుంది అనంటే ఆ దేశము ఆ కాల విశిష్టమైనటువంటి దేవదత్తుని బోధిస్తుంది అంటే తత్కాల తద్దేశ విశిష్టమైనటువంటి దేవదత్త వాచకము సహశబ్దము అట్లే అయం శబ్దము ఏతద్దేశ ఏతత్కాల విశిష్ట దేవదత్తుని బోధిస్తుంది కాబట్టి ఈ అయం శబ్దము ఏతద్దేశ విశిష్ట ఏతత్కాల విశిష్ట దేవదత్తునికి వాచకమైంది దేవదత్తుడు అనేటువంటి పేరు గల వ్యక్తి మాత్రం ఒకడే ఆ కాలము ఆ దేశంతో కూడినటువంటి దేవదత్తుడు మరి ఈ దేశము ఈ కాలంతో విశిష్టమైనటువంటి దేవదత్తుడు ఒకడే దేవదత్త పిండం దేవదత్త శరీరం మాత్రం ఒకటే అయితే సహ మరియు అయం అనేటువంటి ఈ రెండు శబ్దాలు భిన్న ప్రవృత్తి నిమిత్తములు గలవై ఉన్నవి సహ శబ్దము తద్దేశ తత్కాల విశిష్టత్వ ప్రవృత్తి నిమిత్తం గలదై ఉంది మరియు అయం శబ్దము ఏ తద్దేశ ఏతత్కాల విశిష్టత్వ ప్రవృత్తి నిమిత్తం గలదై ఉంది భిన్న ప్రవృత్తి నిమిత్తములు గలవై ఉన్నప్పటికీ ఈ స్వయం శబ్దములు రెండు భాగత్యాగ లక్షణ చేత ఒకే దేవదత్త పిండమును బోధిస్తున్నవి ఒకే దేవదత్త పిండం నందు తాత్పర్యం గలవై ఉన్నవి కాబట్టి ఈ సోయం అనేటువంటి రెండు శబ్దములు పరస్పరం సమానాధికరణ సంబంధము గలవై ఉన్నవి ఇక రెండవది విశేషణ విశేష భావ సంబంధము ఈ విధంగా అదే సోయం దేవదత్త అనేటువంటి వాక్యంలో సహా అయం అనేటువంటి ఈ రెండు పదములు విశేషణ విశేష భావ సంబంధం చేత వాటి యొక్క అర్థములైనటువంటి అంటే తద్దేశకాల విశిష్టత్వ ఏతద్దేశకాల విశిష్టత్వ రూప అర్థములు రెండు పరస్పరము భిన్నములు కావు మరేమనగా అభిన్నములే అని బోధిస్తున్నాయి సోయం అంటున్నప్పుడు స శబ్దానికి అర్థము విశేషము అయం శబ్దానికి అర్థము విశేషణం అనబడుతుంది అయం సహా అని చెప్పినప్పుడు అయం శబ్దార్థము విశేషమవుతుంది స శబ్దార్థము విశేషణం అవుతుంది ఈ ప్రకారంగా ఆ దేశ ఆకాల విశిష్టమైనటువంటి దేవదత్తుడే ఈ కాల ఈ దేశ విశిష్టమైనటువంటి దేవదత్తుడు ఏ విశిష్టమైనటువంటి దేవదత్తుడే తద్దేశకాల విశిష్ట దేవదత్తుడు అని పరస్పర భేదమును వ్యావృత్తం చేస్తూ కేవల దేవదత్త పిండమును మాత్రము విశేషణ విశేష భావ సంబంధం చేత బోధిస్తున్నవి అట్లే మూడవది లక్ష్య లక్షణ భావ సంబంధము స్వయం దేవదత్త అనేటువంటి వాక్యంలో ఉన్నటువంటి సహ మరియు అయం అనేటువంటి ఈ రెండు శబ్దాలు భాగత్యాగ లక్షణ చేత అనగా తద్దేశకాల విశిష్టత్వ మరియు ఏతద్దేశకాల విశిష్టత్వ విరోధి అంశములను పరిత్యాగం చేస్తూ అవిరుద్ధమైనటువంటి వ్యక్తి మాత్రమగు దేవదత్తుణ్ణి బోధిస్తూ ఉన్నాయి అందువల్ల సహ అయం అనేటువంటి శబ్దములు లేక తద్దేశకాల విశిష్టత్వ ఏ తద్దేశకాల విశిష్టత్వ రూప శబ్దార్థములు ఇవి లక్షణములై ఉండగా కేవల దేవదత్త వ్యక్తి మాత్రము లక్ష్యమై ఉన్నందువలన భాగత్యాగ లక్షణ చేత స్వయం దేవదత్త అనేటువంటి వాక్యము కేవల దేవదత్త వ్యక్తిని బోధిస్తుంది కాబట్టి ఇక్కడ పదములకు లేక పదార్థములకు అఖండార్థమైనటువంటి కేవల దేవదత్త పిండమునకు లక్ష్య లక్షణ భావ సంబంధము ఉంది ఈ ప్రకారంగా లౌకిక ప్రతిభిజ్ఞావాక్యమైనటువంటి వాక్యమైనటువంటి స్వయం దేవదత్త అనేటువంటి వాక్యంలో మూడు సంబంధాలను తెలుసుకున్నాం అట్లే తత్వమసి మహావాక్యం కూడా మూడు సంబంధముల యొక్క సహాయంతో అఖండార్థాన్ని బోధిస్తుంది తత్వమసి మహావాక్యంలో తత్ మరియు త్వం అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి తత్పదమునకు వాచ్యార్థము పరోక్షత్వాది ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యం అంటే తత్పదము వాచకము సర్వజ్ఞత్వము పరోక్షత్వము సర్వశక్తిత్వము మొదలైనటువంటి ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యము వాచ్యము అనబడుతుంది అట్లే త్వం పదమునకు అపరోక్షత్వము అల్పజ్ఞత్వము అల్పశక్తిత్వము మొదలైనటువంటి ధర్మ విశిష్టమైనటువంటి జీవ చైతన్యము వాచ్యమవుతుంది త్వం పదము వాచకమవుతుంది కాబట్టి తత్పదం యొక్క ప్రవృత్తి పరోక్షత్వ ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యం నందు ఉంది త్వం పదం యొక్క ప్రవృత్తి అపరోక్షత్వాది ధర్మ విశిష్టమైనటువంటి జీవ చైతన్యం నందు ఉంది కాబట్టి ఈ తత్పదము త్వం పదము రెండిటి యొక్క ప్రవృత్తి భిన్న భిన్నమై ఉండి కూడా భాగత్యాగ లక్షణ చేత ఈ రెండిటి యొక్క తాత్పర్యము రెండిటి యొక్క ప్రవృత్తి అఖండమైనటువంటి ఏకరసమైనటువంటి చైతన్యం నందే ఉంది కాబట్టి ఈ రెండు పదములకు అనగా తత్పదమునకు త్వం పదమునకు సమానాధికరణ్య సంబంధము ఉంది అట్లే విశేషణ విశేష భావ సంబంధం తత్పదం యొక్క అర్థమైనటువంటి ఈశ్వర చైతన్యమునకు మరి త్వం పదం యొక్క అర్థమైనటువంటి జీవ చైతన్యమునకు పరస్పర భేద భ్రమ అజ్ఞాని పురుషులకు ఉంటుంది కాబట్టి ఆ భ్రమను నష్టము చేయగల విశేషణ విశేష భావ సంబంధముతో ఈ తత్వమసి మహావాక్యము అఖండమైనటువంటి చైతన్యమును బోధిస్తుంది తత్వం అసి అన్నప్పుడు తత్పదమునకు అర్థము విశేషము త్వం పదమునకు అర్థము విశేషణము మరియు త్వం తద్ అసి అని చెప్పినట్లయితే త్వం పదమునకు అర్థము విశేషమవుతుంది తత్పదమునకు అర్థము విశేషణమవుతుంది ఈ ప్రకారంగా తత్వమసి మహావాక్యము విశేషణ విశేష భావ సంబంధం చేత భేదభ్రమను నివృత్తి చేస్తూ అఖండమైనటువంటి చైతన్యమును బోధిస్తుంది అంటే తత్పద వాచ్యార్థమైనటువంటి ఈశ్వర చైతన్యము తొంపద వాచ్యార్థమైనటువంటి జీవ చైతన్యము రెండు భిన్నములు కావు మరేమనగా ఒక్కటి అని చెప్తూ ఉన్నాయి మరియు తత్వమసి మహావాక్యంలో తత్ త్వం అనేటువంటి రెండు పదములు లేక పదార్థములైనటువంటి ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము వాక్యార్థ రూప అఖండ చైతన్యముతో లక్ష లక్షణ భావ సంబంధం గలవై ఉన్నవి తత్పదం యొక్క వాచ్యార్థమైనటువంటి పరోక్షత్వాది ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యంతో అపరోక్షత్వాది ధర్మ విశిష్టమైనటువంటి జీవ చైతన్యమునకు అసిపదం యొక్క బలము చేత ఐక్యము సంభవించుట లేదు అసిపదం ఏం చెప్తుంది తత్పద వాచ్యార్థమైనటువంటి ఈశ్వర చైతన్యము త్వంపద వాచ్యార్థమైనటువంటి జీవ చైతన్యము రెండు భిన్నములు కావు మరియు ఒక్కటే తత్వం అసి అదే నీవై ఉన్నావు అని ఇట్లా అభేదాన్ని చెప్తుంది కాబట్టి ఈ అభేదము వాచ్యార్థములలో సంభవించుట లేదు విరోధం ఏర్పడుతుంది ఎందుకంటే ఈశ్వరుడు పరోక్షమున్నాడు జీవుడు అపరోక్షమున్నాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఉన్నాడు జీవుడు అల్పజ్ఞుడు ఉన్నాడు ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు జగత్ కారణమై ఉన్నాడు జీవుడు అల్పశక్తిమంతుడయ్యి అసమర్థుడయ్యి అనీశయ శోచతి మహియమానహ అని ముండకోపనిషత్తు చెప్పిన ప్రకారంగా అవిద్య చేత మోహితుడయ్యి దుఃఖిస్తూ ఉన్నాడు ఈ ప్రకారంగా ఈశ్వర చైతన్యము జీవ చైతన్యము రెండు పరస్పర విరుద్ధ ధర్మములు కలవయ్యి ఉన్నందువలన అభేదము సంభవించుట లేదు కానీ తత్వమసి మహావాక్యము అసిపద సామర్థ్యము చేత ఈ రెండు చైతన్యాలకు అభేదాన్ని బోధిస్తుంది కాబట్టి ఈ అభేదమును సిద్ధి చేయుట కోసము తత్వమసి మహావాక్యము లక్ష్య లక్షణ భావ సంబంధం చేత వాచార్థంలోని విరోధాంశాన్ని పరిత్యజిస్తూ అఖండ చైతన్యం లక్ష్య చైతన్యం ఏదైతే ఉందో దాన్ని బోధిస్తుంది కాబట్టి రెండు పదములు లేక పదార్థములు లక్షకములు అయితే అఖండ చైతన్యము లక్ష్యమవుతుంది ఈ ప్రకారంగా తత్వమసి మహావాక్యము మూడు సంబంధాల యొక్క సహాయము చేత లక్ష్య లక్షణ భావ సంబంధం చేత భాగత్యాగ లక్షణ ద్వారా అఖండార్థాన్ని బోధిస్తుంది అయితే ఇక్కడ ఒక శంక ఏమిటంటే వేదాంత గ్రంథాల్లో తత్వమసి మహావాక్యము భాగత్యాగ లక్షణ ద్వారా అఖండ చైతన్యాన్ని బోధిస్తుంది అని చెప్పబడుతుంది కానీ ఇక్కడ మీరు లక్ష లక్షణ భావ సంబంధం చేత తత్వశ్రీ మహావాక్యము అఖండ చైతన్యాన్ని బోధిస్తుంది అని మీరు చెప్తున్నారు కదా మరి వేదాంత గ్రంథాలకు మీ యొక్క వచనానికి విరోధం కలుగుతుంది కదా అని శంక ప్రాప్తమైతే ఇదేం విరోధం కాదు ఎందుకంటే లక్ష లక్షణ భావ సంబంధం అన్నా భాగత్యాగ లక్షణం అన్నా ఒక్కటే భిన్నములు కావు అందుకని విరోధమేమీ లేదు అని ఈ విధంగా సమాధానం చెప్పబడుతుంది అయితే తత్వమసి మహావాక్యము లక్షణా చేత అఖండార్థాన్ని బోధిస్తుంది అని తెలుసుకుంటూ వచ్చాం కదా మరి ఈ లక్షణను ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది వాక్యార్థ బోధ అవుట కొరకు లక్షణను ఎందుకు స్వీకరించవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్న ఏర్పడినప్పుడు శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు వారి యొక్క వాక్యవృత్తి అనేటువంటి గ్రంథంలో సమాధానము ఈ ప్రకారంగా చెప్పారు ప్రత్యక్ పరోక్షతైకస్య సద్వితీయత్వ పూర్ణత విరుధ్యేతేయత తస్మాత్ లక్షణాసం ప్రవర్తతే ప్రత్యక్త్వము పరోక్షత్వము ఈ రెండు విరోధి ధర్మాలు అట్లే సద్వితీయత్వము మరియు పూర్ణత్వము అనేటువంటి విరోధి ధర్మాలు కనపడుచున్నందువలన ప్రత్యక్తము సద్వితీయత్వము అల్పజ్ఞత్వము అల్పశక్తిమత్వము అవిద్యావశగత్వము మొదలైనటువంటి ధర్మ విశిష్టమైనటువంటి జీవ చైతన్యమునకు పరోక్షత్వము వ్యాపకత్వము జగత్కారణత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము స్వతంత్రత్వము మొదలైనటువంటి ధర్మ విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యమునకు విరోధం ఉన్నందువలన ఐక్యము సంభవించుట లేదు కనుక లక్షణ సంప్రవర్తతే లక్షణ ప్రవృత్తి అవుతున్నది అంటే లక్షణను ఆశ్రయించవలసి వచ్చినది అని ఈ విధంగా శంకరాచార్యుల వారు చెప్పారు ఈ వాక్య వృత్తిలోనే దాదాపుగా ఎనిమిది శ్లోకాలు వేదాంత పంచదశలో తృప్తిదీప ప్రకరణం నందు శ్రీ భారతీ తీర్థుల వారు సంగ్రహం చేశారు వాటిపైన శ్రీ రామకృష్ణుల వారి యొక్క టీకా మరియు శ్రీ అచ్యుతరాయ్ మూడకు వారి యొక్క టీకా చక్కగా ఉంది అందులో శ్రీ మూడకు వారి యొక్క టీకాను కించిత్ అవలోకనం చేస్తాము యత అసిపద బోధిత ఏకస్య అద్వితీయస్య ఆత్మన ప్రత్యక్ పరోక్షతే అనగా నిత్య అపరోక్షత్వ మరియు విప్రకృష్టత్వం అనేటువంటి ధర్మాలు అట్లే సద్వితీయత్వ పూర్ణతే అనగా దృశ్య వైశిష్ట్యత్వ అఖండైక రసత్వం అనేటువంటి ధర్మాలు విరుద్ధేతే అంటే అనుపపన్నే భవత ఐక్యము సంభవించుట లేదు తత్ర అవిరోధేన స్వారసిక వాఖ్యార్థ సిద్ధ్యర్థం లక్షణ విరుద్ధ ధర్మములు కలవైనటువంటి ఈశ్వర చైతన్యము జీవ చైతన్యమును అసిపదం యొక్క సామర్థ్యము చేత అవిరోధమును అంటే ఐక్యమును సిద్ధి చేయుట కోసము లక్షణ స్వీకరించబడుతుంది అక్కడే వాక్యవృత్తి అందు శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు ఈ విధంగా చెప్పాడు మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే ముఖ్యార్థేనా ముఖ్యార్థేనావినాభూతే ప్రతీతిర్లక్షణోచ్యతే శబ్దం యొక్క వాచ్యార్థమును తెలుసుకున్నప్పుడు ఒకవేళ ఆ వాచ్యార్థమునకు అన్య ప్రమాణముల చేత విరోధం గనక ఏర్పడినప్పుడు ఆ వాచ్యార్థము చేత నియమిత సంబంధము కలిగినటువంటి అన్యార్థం యొక్క ప్రతీతి అన్యార్థం యొక్క కల్పన చేయుట ఏదైతే ఉందో అక్కడ దానికి లక్షణ అంటారు అన్యార్థం యొక్క ప్రతీతి ఏదైతే ఉందో అదే లక్షణ అని చెప్పినాడు అంటే వాచ్యార్థమునకు అన్య ప్రమాణం చేత విరోధం గనక కనిపించినట్లయితే అప్పుడు ఆ విరోధ పరిహారం చేస్తూ వాచార్థమునకు నియమిత సంబంధం కలిగినటువంటి అధికార్థాన్ని తెలుసుకొని వాక్యం యొక్క తాత్పర్యమును తెలుసుకొనుట ఇది లక్షణ అంటారు ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తూ అభిధేయ వినాభూత ప్రవృత్తిర్ వచ్చతే ఇది అభియుక్తోక్త లక్షణ జగన్యాయేవ వృత్తి సంప్రవర్తతే ఆచార్యులు చెప్పినటువంటి ఏదైతే లక్షణ యొక్క లక్షణ చేశాడో ఆ లక్షణ వృత్తి ఇక్కడ తప్పకుండా స్వీకరించాలి ఇక్కడ మహావాక్యం నందు అయితే మనం ఇంతకు పూర్వమే ఒకసారి తెలుసుకున్నాం శబ్దమునకు శక్తి వృత్తి లక్షణ వృత్తి వ్యంజనా వృత్తి గౌనీ వృత్తి అని అనేక రకాల వృత్తులు ఉంటాయి వృత్తి అంటే శబ్దమునకు అర్థమునకు గల సంబంధం వృత్తి ఈ సంబంధ రూప వృత్తి అనేక రకాలుగా ఉంటుంది అయితే ఎక్కడనైతే శక్తి వృత్తి చేత వాక్యార్థము అన్వయించుట లేదో అక్కడ లక్షణను స్వీకరించవలసి వస్తుంది లక్షణ సంప్రవర్తతే సంప్రవర్తతే అనంటే ముముక్షుభి అవశ్య అంగీకరణార్థం ప్రవృత్త భవతి ఇది సమాధత్తే ప్రత్యగితి ముముక్షువులు అవశ్యముగా స్వీకరించుట కొరకు లక్షణ ప్రవృత్తం అవుతుంది అంటే లక్షణను తప్పకుండా ముముక్షువులు స్వీకరించాలి అని ఈ శ్లోకాన్ని చెప్పాడు ప్రత్యక్ పరోక్షతైకస్య సద్వితీయత్వ పూర్ణత విరుద్ధేతే యథ తస్మాత్ లక్షణాసం ప్రవర్తతే అని ఈ శ్లోకాన్ని చెప్పాడు ఏవంచ అత్ర ప్రత్యగాది పదై అన్వయానుపపత్తి తథా ఏకపదేన సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం ఇత్యాది ఉపక్రమాది శృతీనాం తాత్పర్య అనుపత్తి అపి లక్షణాబీజం వ్యజ్యతే శ్లోకంలో ప్రత్యక్ పరోక్షతైకస్య ప్రత్యేక పరోక్షత మరియు ఏకం అనేటువంటి శబ్దాలను ప్రయోగించారు కదా ఆచార్యులు ఈ శబ్దాల ద్వారా మనకు ఈ విధమైనటువంటి భావము వ్యక్తమవుతుంది ఏ విధంగా అంటే ప్రత్యేగాది పదముల చేత అన్వయానుపత్తి అనేటువంటి లక్షణ బీజము ద్యోతకమవుతుంది ఎందుకంటే లక్షణ చేయుటకు బీజం ఏమిటి అని అంటే అన్వయానుపపత్తి లేదా తాత్పర్య అనుపపత్తి అనేటువంటి ఈ రెండు అంటే ఎక్కడైతే వాక్యము యొక్క అన్వయము అనుపపన్నమవుతుందో అంటే సిద్ధించుట లేదో వాచ్యార్థం చేత వాక్యార్థం సిద్ధించుట లేదో వాక్యార్థం అన్వయించబడుట లేదో అప్పుడు ఆ అన్వయానుపపత్తి లక్షణ చేయుటకు అది బీజం అవుతుంది హేతు అవుతుంది కారణమవుతుంది లేక కొన్ని చోట్ల వాచ్యార్థం యొక్క అన్వయం అవుతుంది కానీ తాత్పర్యం సంభవించదు విషంభుంక్ష్వా అనేటువంటి వాక్యాన్ని ఒక తండ్రి కొడుకును ఉద్దేశించి ప్రయోగించాడు విషము తిను అన్నాడు అంటే విషమును తినుట ఇది వాక్యము అర్థం అన్వయం అవుతుంది విషం తినవచ్చు కదా కానీ తాత్పర్యం అక్కడ లేదు తండ్రికి విషము తిను అనే చెప్పే తాత్పర్యము లేదు కానీ శబ్ద ప్రయోగం అయితే చేశాడు మరి తాత్పర్యం ఎక్కడ ఉంది అని అంటే శత్రు భోజన నివృత్తి ఎందు తాత్పర్యం ఉంది కుమారుడు శత్రువుల ఇళ్లలో భోజనం చేసి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు శత్రువులు గనక వారు ఏదైనా ప్రసంగవశాత్ విషమును భోజనం నందు కలిపి చంపేటువంటి సంభవము ఉంటుంది కాబట్టి శత్రువుల ఇళ్లలో భోజనం చేసి మరణించుట ఇది యుక్తము కాదు అని చెప్పే అభిప్రాయంతో విషం భుంక్ష్వా అని కొడుకును ఉద్దేశించి తండ్రి ఈ వాక్యాన్ని ప్రయోగం చేశాడు వాక్యార్థము అన్వయం అవుతుంది కానీ తాత్పర్యము అవుతుంది కాబట్టి ఇక్కడ మరి లక్షణ చేయవలసి వస్తుంది తాత్పర్యం అనుపపన్నమగుచున్నందువలన శత్రుభోజన నివృత్తి ఎందు లక్షణను మనము చేయవలసి వస్తుంది అందుకని కొన్ని చోట్ల అన్వయానుపపత్తి లక్షణకు బీజం అయితే మరికొన్ని చోట్ల తాత్పర్య అనుపపత్తి లక్షణకు బీజం అవుతుంది వేదాంత శాస్త్రంలో మాత్రము ముఖ్యంగా తాత్పర్య అనుపపత్తియే లక్షణకు బీజముగా స్వీకరించడం జరిగింది ఈ అన్వయానుపపత్తి మనకి ఈ శ్లోకంలో ప్రత్యేగాది పదముల చేత లక్షణ బీజముగా తెలియబడుతుంది అట్లే ఏకము అనేటువంటి పదము చేత సదేవ సౌమ్య ఇత్యాది మొదలైనటువంటి ఉపక్రమాది షెడ్లింగాల తాత్పర్యము అనుపపన్నమవుచున్నందువలన లక్షణ చేయవలసి వస్తుంది అనేటువంటి ఈ లక్షణ బీజమైనటువంటి తాత్పర్య అనుపపత్తి మనకిక్కడ ద్యోతితం అవుతుంది అయితే లక్షణ ఎందుకు చేయాలి లక్షణ యొక్క లక్షణం ఏమిటి అనేది తెలుసుకున్నాం ఆ లక్షణ ఎందుకు చేయాలి వాచ్యార్థములు పరస్పరము భిన్నములైనందువలన అభేదము సంభవించుట లేదు గనక లక్షణను స్వీకరించవలసి వచ్చింది మరియు లక్షణ దేనికన్నారు శక్య సంబంధో లక్షణ శక్యార్థం చేత అవినాభూతమైనటువంటి నియత సంబంధం కలిగినటువంటి అధికార్థము చేయుట ఇది లక్షణ యొక్క లక్షణ ఈ ప్రకారంగా లక్షణను చేయుటకు నిమిత్తమును హేతువును తెలుసుకున్న తర్వాత మళ్ళీ శంక ప్రాప్తమవుతుంది అంటే లక్షణ కూడా మూడు ప్రకారాలుగా ఉన్నందువలన తత్వమసి మహావాక్యము ఏ విధమైనటువంటి లక్షణ చేత అఖండార్థాన్ని బోధిస్తుంది అనేటువంటి శంక ప్రాప్తమవుతుంది అప్పుడు ఆచార్యులు సమాధానం చెప్తూ తత్వమస్యాది వాక్యేషు లక్షణాభాగ లక్షణ సోయమిత్యాది వాక్యస్థ పదయోరివ నాపరా తత్వమస్యాది వాక్యేషు తత్వమసి మొదలైనటువంటి వాక్యముల ఎందు తత్వమసి మొదలైన అంటే ఇంక ఏమేం వాక్యాలు ఉన్నాయి మహావాక్యాలు అనంటే సామవేద అంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి తత్వమసి మహావాక్యము మరియు యజుర్వేద అంతర్గతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులోని అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము ఋగ్వేద అంతర్గతమైనటువంటి ఐతరియోపనిషత్తులో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము మరియు అధరణ వేదాంతర్గతమైనటువంటి మాండూక్యోపనిషత్తులో ఉన్నటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ఈ ప్రకారంగా నాలుగు మహావాక్యాలు మనకు నాలుగు వేదాల నుండి ప్రాప్తమైనందువలన ఈ నాలుగు మహావాక్యాల ఎందు వాచ్యార్థములలో అభేదం సంభవించనందువలన లక్షణను స్వీకరించవలసి వస్తుంది అయితే ఆ లక్షణ ఏది అని ప్రాప్తమైనప్పుడు లక్షణ భాగ లక్షణ అంటూ ఆచార్యులు చెప్పారు భాగత్యాగ లక్షణ స్వీకరించవలసి వస్తుంది దానికి లౌకిక ప్రత్యభిజ్ఞా వాక్యమైనటువంటి సోయం దేవదత్త ఇత్యాది వాక్యాలలో పదములకు ఏ విధంగా మనం కేవలం దేవదత్త పిండమునందే తాత్పర్యమును భాగత్యాగ లక్షణ చేత స్వీకరిస్తున్నామో అట్లా తత్వమస్యాది మహావాక్యాల ఎందు కూడా వాచ్యార్థంలోని విరోధి అంశములైనటువంటి పరోక్షత్వ అపరోక్షత్వాది ధర్మాలను మరియు వాటికి హేతుభూతమైనటువంటి మాయా అంతఃకరణములను త్యాగం చేసినట్లయితే అధిష్టానమైనటువంటి అఖండమైనటువంటి శుద్ధ చైతన్యము లక్ష్యముగా అవశిష్టమై ఉంటుంది కాబట్టి మహావాక్యం యొక్క తాత్పర్యం లక్ష్యార్థమునందే ఉంది కాబట్టి ఇక్కడ భాగత్యాగ లక్షణను స్వీకరించాల్సి వస్తుంది అని ఆచార్యులు చెప్పారు దానికి అచ్యుతరాయ మూడకు వారు అవతారిక ఇస్తూ నన్ను ఏవం అపి కిం అసౌ అపి గంగాయాం ఘోష ఇత్యాదివత్ జహత్ కిం వా శ్వేతో ధావతి అజహత్ స్వార్థ యద్వా స్వయం దేవదత్త ఇత్యాదివత్ జహద్ అజహత్ స్వార్థ ఇది ఆక్షేపే అంత్య ఏవ ఇత్యాహ తత్వమస్యాది ఇది ఇక్కడ శంకాకారుడు ఏమంటున్నాడు ఏమి గంగాయాం గోష అనేటువంటి వాక్యం లోవలే జహద్ లక్షణను స్వీకరించాలా లేదా శ్వేతోధావతి అనేటువంటి వాక్యం లోవలే అజహత్ స్వార్థ లక్షణను స్వీకరించాలా లేక స్వయం దేవదత్త అనేటువంటి ప్రతిభిజ్ఞా వాక్యం వలె జహద్ అజహద్ స్వార్థ అంటే భాగత్యాగ లక్షణను స్వీకరించినట్లు వలె తత్వమసి మహావాక్యంలో భాగత్యాగల లక్షణను స్వీకరించాలా ఈ మూడు లక్షణాలలో ఏ లక్షణను స్వీకరించాలి అని శంకాకారుడు శంకించినప్పుడు ఆచార్యులు సమాధానం చెప్పాడు లక్షణ భాగ లక్షణ అంటే జహద్ అజహద్ స్వార్థాఖ్య భాగత్యాగ లక్షణ ఇత్యర్థ జహద్ అజహద్ స్వార్థ అనేటువంటి భాగత్యాగ లక్షణ అంటారు దీనికే భాగ లక్షణ అని కూడా అంటారు దాన్ని స్వీకరించాలి అని ఆచార్యులు సమాధానం చెప్పారు అయితే లక్షణనే ఎందుకు స్వీకరించాలి వాచ్యార్థంతో తాత్పర్యం సంభవించదా అనంటూ రెండు లౌకిక వాక్యాలను శంకాకారుడు ప్రస్తుతిస్తూ శంక చేస్తున్నాడు నన్ను గామానయ ఇత్యాది వాక్యేషు గవాదిపదై ప్రాగృహీత శక్తికై ఆకాంక్ష యోగ్యత ఆసక్తివశాత్ స్మారితానాం ధేన్వాది పదార్థానాం సంసర్గ అపరణామ సంబంధ లక్షణం వాక్యార్థో లక్షణం వినా ఏవ దృష్ట గామానయ ఇత్యాది వాక్యేషు గామ్ అంటే ఆవును అంటే గోశబ్దమునకు ద్వితీయ విభక్తి ఏకవచన ప్రత్యయమును జోడించినట్లయితే అమౌటిసస్ అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయాల్లో ఏకవచనము అం ఆ అం ప్రత్యయమును గో శబ్దానికి జోడించినట్లయితే గామ్ అని రూపము నిష్పన్నమవుతుంది అంటే ఆవును అని అర్థం ఆనయ అంటే నీ ధాతువు యొక్క మధ్య పురుష ఏకవచనం అంటే తీసుకురా అని అర్థం త్వం అనేది అధ్యాహారం చేసుకోవాలి అంటే నీవు ఆవును తీసుకురా అని ఈ వాక్యం యొక్క అర్థం అంటే గో అనేటువంటి ప్రాతిపదికము అమ్ అనేటువంటి ప్రత్యయము మరి నీ అనేటువంటి ధాతువు మరియు సిప్ ప్రత్యయము సిప్తస్థ లోపల సిప్ ప్రత్యయము జోడించినట్లయితే నీ ధాతువునకు అంగ్ ఉపసర్గపూర్వకంగా ఆనయ అనేటువంటి రూపము నిష్పన్నమవుతుంది ఈ ప్రకారంగా అనేక పదములు ఆకాంక్ష యోగ్యత సన్నిధి అనేటువంటి శబ్ద ప్రవృత్తి హేతువులతో స్మారితమైనటువంటి దేనువాది పదార్థముల యొక్క సంసర్గం వలన అంటే సంబంధం వలన వాక్యార్థము నిష్పన్నమవుతుంది ఆవును తీసుకురా అని అంటే ఇక్కడ పరస్పరము పదాలు సంబంధపడి వాచ్యార్థాన్ని బోధిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ తత్వమసి మహావాక్యం కూడా ఈ సంసర్గము అనేటువంటి సంబంధం చేతనే వాచ్యార్థాన్ని బోధించవచ్చు కదా మరి లక్షణ ఎందుకు చేయాలి అని శంక అట్లే తథా నీలం మహత్ సుగంధ్యుత్పలం ఇత్యాది వాక్యేషు తు నీలరూపాది విశిష్ట ఏవ స యథా దృష్ట తద్వత్ ప్రకృతే అపి అస్తు ఇది చేత్ నా అని అంటూ సమాధానం చెప్తున్నాడు అయితే శంకరకారుడు అంటున్నాడు నీలం మహత్ సుగంధ్యుత్పలం అని ఈ విధంగా శబ్ద ప్రయోగం చేశామనుకో ఇక్కడ మహత్ సుగంధి నీలం అనేటువంటి విశేషణాలతో విశిష్టమైనటువంటి విశేష రూప ఉత్పలము అనేటువంటి అర్థము మనకు తెలియబడుతుంది శక్తి వృత్తి చేతనే అంటే ఈ పదాలన్నీ కూడా విశిష్టమయ్యి అంటే ఈ విశేషణాలు నీలము సుగంధము మొదలైనటువంటి విశేషణాలతో విశిష్టమైనటువంటి అర్థము ఉత్పలము శక్తివృత్తి చేత విశిష్ట అర్థము తెలియపడుచున్నది అట్లే తత్వమసే మహావాక్యం కూడా విశిష్టార్థమును బోధించవచ్చు కదా మరి లక్షణను ఎందుకు మీరు స్వీకరిస్తున్నారు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు నా అనంటూ సమాధానం చెప్తూ ఉన్నాడు సర్వవేదార్థజ్ఞ భగవద్బాదరాయణాది ప్రాచీన ఆచార్య అసంప్రతిపత్తే ఇత్యాహ సంసర్గోవా ఇది సర్వవేదాంతార్థజ్ఞులైనటువంటి శ్రీ భగవాన్ బాదరాయణాచార్యులు సంసర్గమును గాని విశిష్టమును గాని స్వీకరించుట లేదు అని శ్లోకం ద్వారా సూత్రకారులైనటువంటి సర్వవేదార్థజ్ఞులైనటువంటి భగవాన్ బాధరాయణాచార్యులకు సమ్మతం లేదు అని అంటూ ఆచార్యులు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు సంసర్గోవా విశిష్టోవా వాక్యార్థో నాత్ర సమ్మత సత్వేన వాక్యార్థో విదుషామ్మత సంసర్గము గాని విశిష్టము గాని వాక్యార్థముగా బాధనాయణాచారులు స్వీకరించుట లేదు కస్తరిహి తత్సమ్మత అత్ర తత్వమస్యాది మహావాక్య స్వవాక్యార్థ ఇత్యత్ర ఆహా అయితే మరి తత్వమస్యాది మహావాక్యాల్లో బాధరాయణాచార్యుల యొక్క అభిప్రాయము ఏమిటి అని ఈ విధంగా అడిగితే అఖండైక రసత్వేన అన్నాడు స్వగతాది భేదత్రయ విధుర ప్రత్య అభిన్న బ్రహ్మత్వేన ఇత్యర్థ స్వగత భేదము గాని సజాతీయ భేదము కానీ విజాతీయ భేదము గాని లేనటువంటి అఖండైకరస ప్రత్యేక భిన్న పరబ్రహ్మమునందు వారి యొక్క తాత్పర్యమున్నందువలన ఆ తాత్పర్యము లక్షణాచేతనే సంభవించుచున్నందువలన భాగత్యాగ లక్షణ స్వీకరించడం జరిగింది తథాచ పారమర్శే సూత్రే పరమరుషులైనటువంటి బాధరాయణాచార్యులు అఖండైక రసం నందే తత్వమస్యాది మహావాక్యాల యొక్క తాత్పర్యం ఉంది అని అంటూ సూత్రాలను ప్రవృత్తం చేశాడు తద్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య ఇది తత్తు సమన్వయాత్ ఇది చ నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు ఏదైతే కార్యరూపంలో మనం గోచరిస్తుందో ఈ జగత్తు కారణం కంటే వ్యతిరిక్తము కాదు ఏ విధంగా మృత్తిక కంటే కుండ వ్యతిరిక్తము కాదు అన్యము కాదు ఏమనగా మృత్తికయే కుండ ఘటము యథాసౌమ్య ఏకేన మృత్పిండైన సర్వం రుణ్మయం విజ్ఞాతం సత్ వాచారంభనం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం అనేటువంటి శృతిని పురస్కరించుకొని తద్ అనన్యత్వం ఆరంభన శబ్దాదిభ్య ఈ సూత్రాన్ని ప్రవృత్తం చేస్తూ కార్యకారణములకు అభేదమే ఉంది అని అభేదం నందే వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం ఉంది అని అంటూ సూత్రంలో చెప్పారు అట్లే తత్తు సమన్వయాత్ సకల వేదాంత వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మం నందే సమన్వయమై తాత్పర్యం గలవయ్యి ఉన్నవి అని అంటూ అఖండైక రస బ్రహ్మ బోధకములు వేదాంత వాక్యములు అని ఈ విధంగా చెప్పాడు అత్ర విస్తరస్తు ఏతద్ భాషాదవు ఏవ ద్రష్టవ్య ఇది దిక్ ఈ విషయంలో మీరు ఇంకా విస్తారంగా తెలుసుకోవాలంటే ఈ సూత్రాల యొక్క భాష్యము మరియు భాష్యం పైన అనేకమైనటువంటి టీకలు కూడా ఉన్నాయి మీరు విస్తారంగా తెలుసుకోవాలంటే అక్కడ మీరు విచారం చేసి తెలుసుకోవచ్చు అని ఈ విధంగా అచ్యుతరాయ మూడకు వారు దేశం చేశారు అయినా కూడా ఇక్కడ జగద్గురు శంకర భగవత్పాదులు ఆ అఖండైక రసమైనటువంటి వాక్యార్థాన్ని సంక్షేపంగా చెప్తూ ఉన్నాడు బోధోయ ఆభాతి లక్షణ అద్వయానంద రూపశ్చ ప్రత్యక్ బోధైక లక్షణ యహ బోధ ఆభాతి ఏది దేహేంద్రియ మనోబుద్ధ్యాది సంఘాతం యొక్క లోపల ఈ సంఘాతమునకు అధిష్టానమయ్యి సంఘాతమునకు సాక్షి అయ్యి ఏ కూటస్థ చైతన్యము ఉన్నదో అదే అద్వితీయమయి సచ్చిదానంద లక్షణమైనటువంటి పరబ్రహ్మము మరియు అద్వయానంద రూపశ్చ ప్రత్యేక బోధైక లక్షణ మరి అద్వితీయము సచ్చిదానంద రూపమైనటువంటి ఏ శుద్ధ అఖండ ఏకరసమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఉందో అదే ఈ దేహాది సంఘాతానికి అధిష్టానమైనటువంటి సాక్షిభూతమైనటువంటి ప్రత్యేగాత్మ అని అంటూ ఈ ప్రత్యేగాత్మయే ఆ వ్యాపకమైనటువంటి పరబ్రహ్మము ఆ వ్యాపకమైన పరబ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ అని ఈ విధంగా అఖండైక రస వాక్యార్థాన్ని బోధిస్తున్నాడు ఆచార్యుడు ఇక్కడ అచ్యుతరాయల వారు టీకను వ్రాస్తూ ఈ విధంగా శంకను ఉత్థాపనం చేస్తున్నాడు ఏమని అనంటే నన్ను కీదృశ అసౌ అస్తి అఖండైకర సహ వాక్యార్థ ఇత్యపేక్షాయాం తం సంక్షిపతి అయితే ఆ అఖండ ఏకరసమైనటువంటి వాక్యార్థము ఏ విధంగా ఉంది అనంటే దాన్ని సంక్షేపంగా సమాధానం చెప్తూ ప్రత్యగితి అనంటూ శ్లోకం ద్వారా ఆచార్యులు చెప్తున్నారు ప్రత్యేక బోధో ఏ ఆభాతి అనంటూ ప్రత్యేక బోధ అంటే ద్వైతస్య ప్రాతికూల్యేన అంచతి ప్రకాశతే ఇది ప్రత్యక్ అద్వైతత్వేన ఏవ భాసమాన ఇత్యర్థ ద్వైతమునకు ప్రాతికూల్యేన అంటే విరుద్ధేన అంచతి ఈ దేహాది సంఘాతము మరియు గటపటాది ప్రపంచము అంటే సంపూర్ణ అనాత్మను ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యక్ అక్క అంటే అంశతి ప్రకాశతి ప్రతి అంటే ప్రతికూల్యాన అంటే విరుద్ధన ఈ దేహాది సంఘాతమునకు విరుద్ధంగా అనాత్మను అంతటినీ ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యేగాత్మ అద్వైతత్వేన భాసమాన ఇత్యర్థ అద్వితీయ రూపం చేత ఏకరసమయ్యి అఖండమయ్యి ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యేగాత్మ అంటాడు ఏతాదృశో యో బోధ ఈ ప్రకారమైనటువంటి ఏ బోధ అయితే ఉందో ఏ జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఉందో అదే సచ్చిదానందమైనటువంటి పరమాత్మ అని అంటూ పరమాత్మ చేత ప్రత్యేగాత్మకు అఖండార్థాన్ని బోధిస్తూ ఈ ప్రత్యేగాత్మ ఎలాంటిది అనంటే ఇంకా చక్కగా విశ్లేషణ చేసి చెప్తూ ఏమంటాడు సుషుప్త్యాది సాక్షిత్వేన ఉపలక్షిత చిన్మాత్ర ఆత్మ శోధిత త్వం పదార్థ ఇది యావత్ ప్రత్యేగాత్మ అంటే ఎవరయ్యా అంటే ఇంకా చక్కగా వివరిస్తూ సుషుప్త్యాది సాక్షిత్వ ఉపలక్షిత చిన్మాత్ర ఇప్పుడు ఈ దేహాది సంఘాతంలో జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి అవస్థలు ఉన్నాయి మరి ఈ మూడు అవస్థలను అభిమానించేటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞుడైనటువంటి అభిమాని జీవులు ఉన్నారు మరియు స్థూల సూక్ష్మ కారణ శరీరములు వాటి అంతర్గతమైనటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశాలు వీటన్నిటి చేత ఉపలక్షితమైనటువంటి ఏ చిన్మాత్రమైనటువంటి ఆత్మ ఉందో అది ప్రత్యేకాత్మ అంటే వీటన్నిటికీ సాక్షి రూపంలో అధిష్టాన రూపంలో ఏ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ అనగా అందరి యొక్క స్వరూపము ఏదైతే ఉందో అదే శోధిత త్వం పదార్థ త్వం పదార్థాన్ని శోధించగా నిష్పన్నమైనటువంటి శుద్ధ చైతన్యము ఆభాతి అంటే పంచకోశ ప్రకాశకత్వేన పరిస్ఫురతి సహ పంచకోశాలను కూడా ప్రకాశిస్తూ ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ అద్వితీయము సచ్చిదానందమైనటువంటి బ్రహ్మంతో శుద్ధ చైతన్యమైనటువంటి వ్యాపక చైతన్యమైనటువంటి బ్రహ్మముతో అభిన్నము అని చెప్తూ తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ ఆంతరతరం యదయమాత్మ ఏతస్య ఆనందస్య అన్యాని భూతాన్ని మాత్రం ఉపజీవంతి ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఏష హి ఏవ ఆనందయాతి ఇది చ శృతే అద్వైత సచ్చిదానంద లక్షణ బ్రహ్మరూప ఏవ ఇత్యర్థ ఇత్యాది శ్రుతుల చేత అంటే ఆనందమైనటువంటి సద్రూపమైనటువంటి చిద్రూపమైనటువంటి ఏ పరబ్రహ్మము చెప్పబడుతుందో ఆ పరబ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మ అస్థి ఇత్యార్థికం అంటే సచ్చిదానందమైనటువంటి ఆ పరబ్రహ్మము చేత ఈ దేహాది సంఘాత ఉపలక్షితమైనటువంటి ఏ ప్రత్యేగాత్మ ఉందో అది అభిన్నమే ఏకమే అని అఖండార్థాన్ని చెప్తున్నాయి వేదాంత వాక్యాలు ఏవం వ్యతిహారమాహ ఈ ప్రత్యేగాత్మను పరబ్రహ్మంతో అభిన్నంగా చెప్పి ఇప్పుడు ఆ పరబ్రహ్మం ప్రత్యేగాత్మతో అభిన్నం ఉన్నదని వ్యతిహారం అంటే విరుద్ధంగా చెప్తూ ఉన్నాడు అద్వయానంద ఇత్యాదిన ఏం అద్వైత బ్రహ్మ లక్షణ పరమాత్మ అపి అద్వితీయమైనటువంటి సచ్చిదానందమైనటువంటి ఏ పరబ్రహ్మ పరమాత్మ ఉన్నాడో అతడే ప్రత్యేగాత్మ సర్వాంతర చిదేక రూప ఏవ భవతి ఇది యావత్ ఈ దేహాది సంఘాతంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ ఏతేన శోధిత తత్వం పదార్థయో వాస్తవిక ఏకరూపత్వం సూచ్యతే ఈ విధంగా తత్వమత్స్యాది మహావాక్యాలను చక్కగా శోధించినట్లయితే అఖండమైనటువంటి శుద్ధ చైతన్యమే అఖండైకరసమైనటువంటి శుద్ధ చైతన్యమే బోధించబడుతుంది కాబట్టి జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పిన ప్రకారంగా ఈ జీవుడు పరబ్రహ్మము ఒక్కరే అని అఖండైకరసమైనటువంటి శుద్ధ చైతన్యమును సమస్త వేదాంత వాక్యాలు లక్షణ చేత బోధిస్తున్నాయి అని చెప్పారు ఎవరు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రకారంగా తత్వమస్యాది మహావాక్యాలు భాగత్యాగ లక్షణ చేత అఖండీకరసమైనటువంటి శుద్ధ చైతన్యమును అందే తాత్పర్యం గలవై ఉన్నవి అని జీవబ్రహ్మల యొక్క ఏకత్వము మహావాక్యాల యొక్క తాత్పర్యార్థము అనంటూ నిశ్చయము చేయబడింది కావున ముముక్షువులో ఈ దేహాది సంఘాతమును ప్రకాశించేటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉందో అదే శుద్ధ వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ చైతన్యము అని పరబ్రహ్మముతో తనను అభిన్నముగా తెలుసుకొని అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని ఈ విధంగా నిశ్చయము చేసుకోవాలి హరి ఓం తత్సత్ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः